సూరి పల్లెటూరు రైతు అమాయకపు రైతు ఏ పూట కాపూట కూలి చేసుకుని ఆ వచ్చిన డబ్బులతో తన పొట్ట నింపుకొని ఇల్లాలైన మంగితో కాలము గడుపుతుంటాడు ఓ మామా లెగు మామా బారడు కొద్దెక్కింది లెగు మామా నీ పుణ్యమంతో లెగు మామా బోల్డని పనులున్నాయి లెగు లెగు లెగు లెగు లెగవయ్యా కోడె కోసిన మామయ్యా లెగు లెగు లెగు గులే గులే గులే గులే గవయ్యా కోడె ఘోషణ మామయ్యా లెగు లెగు లెగు లెగు మామయ్యా మెట్టలన్నీ ఆ మెట్టల మీదకి కోటలేసుకొని మేతకి పోయను కావు కావు అని కాకుల మూత ఆకాశంలో ఎగిరిపోయను కావు కావు అని కాకుల మూత మల్ల ఎగిరిపోయినా ఎద్దు కొమ్మ పొద్దుకెదురుగా గంట కొట్టి మరి దుక్కెదున్నెను ఎద్దు కొమ్మ పొద్దుకెదురుగా గంట కొట్టి మరి దుక్కెదున్నెను ఆల పశువులు అంబా అంటూ లేగ తోడలకి పాలు కుడుతున్నా ఆల పశువులు అంబా ఏటి ఒడ్డున యాతం పట్టి తోటక నీరు తోడసుండెను ఏటి ఒడ్డున యాతం పట్టి తోటక నీరు తోడసుండడు మతిపోయింద మామయ్య మత్తు ఎద్రయక మానవయ్య మతిపోయింద మామయ్య మత్తు ఎద్రయక మానవయ్య లెగు లెగు లెగు లెగు లెగవయ్యా కోడె కోసిన మామయ్య లెగు లెగు లెగు లెగు లెగవయ్య లెగు లెగు లెగు లెగు లెగవయ్యా కోడి కూసిన మామయ్యా లెగు లెగు లెగు లెగు